ఊరికే ఉండవే ఉడత ఊరంతా తిరిగితే కొడత ఊరకుంటే నా కడుపు ఊరికే నిండు నా కొడక మిడిసి మిడిసి పడకు మిడత ఒడిసి పట్టుక నిన్ను కొడత మిడిసి పాటు కాదు కొడక కుడిసి కూర్చుంటేను చెడత ఇల్లిల్లు తిరగకే పిల్లి పిల్లలేడుస్తాయి చెల్లి తిరగకుంటే ఎట్ల తల్లి తిండి ఎట్లొస్తుంది మళ్ళీ